वेदमन्त्रेषु या याः प्रार्थनाः सन्ति अथवा कर्मकालेऽपि यद्यदनुष्ठानं वर्तते तेन सर्वेण न केवलं यजमानस्य आमुष्मिकफलं परन्तु तत्र प्रतिपादितैः मन्त्रलिङ्गैः तत्र प्रार्थनादिभिश्च इदं ज्ञायते यत् विश्वस्य अपेक्षितं सौख्यम् ऐहिकं तादृश अनुष्ठानद्वारा सम्प्रार्थ्यते एवञ्च विश्वजनहिताय विश्वजनसुखाय इति यत् सर्वैरपि इदानीम् उद्घोष्यते तत् वेदे तदनुष्ठाने तदर्थज्ञानेन च सिद्ध्यति कथमित्युक्तौ सोमयागानुष्ठानवेलायां तदर्थं प्राचीनवंशादिनिर्माणं यागशालानिर्माणं प्रवर्तते तत्र कश्चन मन्त्रः एवं वदति विश्वजनस्य छाया तेन शालानिर्माणेन या छाया भवति अनुष्ठातॄणाम् आतपादि निवारणाय तदा अनेन यजमानेन शालानिर्माणसमये एवम् उच्यते विश्वजनस्य छाया इयं विश्वजनस्य इत्युक्तौ जनिप्रादुर्भावे इत्यनेन जन्तूनामपि न केवलं मनुष्याणां जनशब्दः यद्यपि मनुष्यपर्यायत्वेनापि उच्यते जन्तुशब्दपर्यायतयापि स्वीकर्तुं शक्यते एवञ्च ఏతాదృశ అనుష్ఠానార్థం యా శాలా నిర్మిత సా ఏతాదృశ అనుష్ఠాతు తస్మిన్ సమయే ఏవ ఇది న భావనా విశ్వస్మిన్నపి ప్రపంచే ఏ ఏ ఏ జంతవ సముత్పన్నాः తేషామపి తత్ర ఛాయాభవతు అతయవ విశ్వజనస్యేషా ఏవ విశ్వజనస్య ఛాయా యత్ సదః సదో నామ మంటప విశేష నిర్మీయతే ఏమేవ తత్ర అనంతరం వృష్ట్యా ఏవ జలం अस्मा लभ्यते वृष्टि विना कोऽपि जीवित न शक्य जलाभाव प्रसंगा तत्र कुत्रचित् प्रश्न प्रश्नाः एवं कृताः वर्तन्ते दिने दिने तावत् जनसंख्या वर्धते जनसंख्या जनसङ्ख्यावृद्धौ सत्याम् अन्नस्य वा पानस्य वा ह्रासस्तु सम्भावितः कुतः तावत् एवं सर्वेषां जनानां प्रतिक्षणमाधिक्ये सत्यपि अद्यमानाः पीयमाना च आपः कुतो न क्षीयन्ते इति प्रश्नः कृतः वर्तते तत्र तस्मादद्यमानाः पीयमाना आपो न क्षीयन्ते तत्र यागानुष्ठानवेलायां येषाम् आसाम् अपां क्षयो मास्तु इति प्रार्थना क्रियते आसाम् अपां क्षयो मास्तु इत्युक्तौ अत एव बहूना जनाधिक्ये आधिक्ये सत्यपि जलस्य अत्यन्तं शुष्कता न जाता इति जल प्रापकता कथम यागस्य भवितुमर्हति इत्युक्तौ स्मृतिवचनमस्ति अग्नौ प्रास्ताहुति सम्यक् आदित्यम् उपतिष्ठते आदित्याज्जायते वृष्टिः वृष्टेरन्नं ततः प्रजाः इति स्मृतिवचनापेक्षया भगवद्वचनमपि स्मृतिरूपेण यद्यपि भगवद्गीता गण्यते तथापि भगवतो वासुदेवस्य साक्षाद्वचनमस्ति लोकस्य चक्ररूपेण निरूपणे तृतीयाध्याये अन्नाद्भवन्ति भूतानि पर्जन्यादन्नसम्भवः यज्ञाद्भवति पर्जन्यः यज्ञः कर्मसमुद्भवः इत्यत्र वेदोक्तमन्त्रैः अग्निहोत्रादिषु सोमयागादिषु च याः आहुतयः हूयन्ते ताभ्यः आहुतिभ्यः जायमानो धूमः एव ಉಪರಿ ಉಪರಿಗತ್ವ ವೃಷ್ಟಯೇ ಸಂಪದ್ಯತೆ ಅತೇವ ಅನ್ಯತ್ರಾಪಿ ಸೋಮಯಾಗ ಪ್ರಸ್ತಾವೆ ತತ್ರ ಬಹವೋ ಧೂಮಾಃ ಬಹುಧಾಪಿ ಆಕಾಶೆ ಗಚ್ಚಂತ್ಯೇವ ಧೂಮಜ್ಯೋತಿಸ್ಸೆಲ್ಲಮರುತಾಮಿತ್ಯುಕ್ತೋ ಸರ್ವೋಪಿ ಧೂಮಃ ಕಿಂ ಮೇಘಂ ಉತ್ಪಾದಯಿತು ವಾ ವರ್ಷಯಿತು ವಾ ನ ಶಕ್ನುವಂತಿ ವಾ ಇದು ಪ್ರಶ್ನ ಕ್ರಿಯತೆ ತತ್ರ ವೇದ ಇದಮುತ್ತರಮಸ್ತಿ सौम्या खलु वा आहुतिर्दिवो वृष्टिञ्चापयति यत्करीराणि भवन्ति करीरसक्तिभिः कश्चन होमः क्रियते द्रव्यविशेषेण मन्त्रविशेषेण च या आहुतिः प्रदीयते तज्जन्यो यो धूमः स एव तावत् वृष्टिम् उत्पादयितुं समर्थो भवति नान्यो धूमः इति तु तत्र निर्णीतमस्ति किञ्च याः आपः वृष्टिद्वारा आगच्छन्ति తాహ అశాంతాహ ఇమం లోకం ఆగచ్చంతి ఇది వేదే ఉచ్యతే యద్యపి వృష్టిజలం సర్వత పరిశుద్ధతమం ఇది వైజ్ఞానికే అంగీకృతం అథాపి తత్ర తథైవ యదా ఉపయుజ్యతే తదా వ్యాధ్యాదికం జనయేటిది భీతి ఇదానీమివ వర్తతే పరంతు యజ్ఞానుష్ఠానేన తస్య అశాంతత పరిహ్రియతే ఇది కుత్రచిత్ దీక్షానేమ ప్రసంగే దీక్షిత ఏం వదతి आपो देवीर्बृहतीर्विश्वशम्भुवः इति मन्त्रः वक्तव्यो वर्तते यदा इदानीं याः आपः प्रकाशमानाः विश्वस्यापि जनस्य शं भावयन्तीः आगच्छन्ति ताः सुखकरा एव भवन्तु इत्युच्यते अस्य ब्राह्मणवाक्ये यदेतद्यजुर्न ब्रूयात् दिव्या आपो अशान्ता इमं लोकमागच्छेयुः आपो देवीर्बृहतीर्विश्वसम्भुव इत्याह अस्मा एवैना लोकाय शमेति लोकायेति जात्येकवचनमित्यपि स्वीकर्तुं शक्यते कुतः इत्युक्तौ या वृष्टिः अस्मिन् लोके भवति तदेव वृष्टिजलं देवलोकेपि गच्छति इति कुत्रचित् सूचना वर्तते अत एव आरुणकेतुकचयनप्रश्ने अत्र वृष्टिः एवम् अधोमुखतया पतति तत्र तावत् ऊर्ध्वमुखतया गच्छति उभयत्रापि जलसम्पादनम् अनेन भवति इति सूचनापि तत्र वर्तते एवञ्च जलसमृद्धिः अत्यन्तम् आवश्यकी तदर्थञ्च यज्ञाद्यनुष्ठानम् उपयुज्यते इति कृत्वा विश्वसौख्याय अर्थज्ञानपुरस्सरम् अनुष्ठानम् अर्थज्ञानं विना अनुष्ठानमपि न सम्भवति इति कृत्वा तद् అనంతరం కశ్చన ప్రశ్న జాయతే వైదికానాం ఆస్తికానాం అవైదికానాం నాస్తికానాం చ ఇదానీం యా ఆహుతి హూయతే సా స్వల్పా భవతి ఫలం తు అధికం ప్రార్థ్యతే అత్ర తావత్ యుక్తిరేవ నాస్తి అల్పం దత్వా విపణ్యాదిషు బహు బహూని వస్తువుని స్వీకర్తుం నపార్యంతే ఖలు యాగాదీనాం తావత్ క్రయ విక్రయ రూపత్వం వేదేయ ఉక్తం దేహి మే దదామి తే నిమే దేహి నితే దధే నిహారమిన్నిమే హరా నిహారం నిహరామి తే ఇత్యాదిషు తావత్ క్రయ విక్రయ రూపేణ వస్నేవ విక్రీణావహ ఇషమూర్జగం శత హే శతకృతో ఇంద్ర వస్త్రం అస్మాభి క్రేతవ్యం చే ధనం కించిత్ దాతవ్యం యావద్ధనం దీయతే తదనుసారేణ వస్త్రం దీయతే ఇత్యస్తి యుక్తి ఇదం యుక్తం అన్యథా అన్యాయం భవతి ఇదానీ ప్రశ్న జాయతే దీయతే స్వల్పం ప్రార్థ్యతే బహు కథం తే దాస్యంతి ఇది ప్రశ్న యుక్త్యా పృచ్యతే చేత్ తత్ర ఏముక్తమస్తి యత్ ద్రవ్యం యావత్ హూయతే తావదేవ తత్ర గచ్చతి దేవాన్ ప్రతి ఇది తు నా यजुर्मन्त्रस्य उच्चारणविशेषेण अर्थपरिज्ञानेन श्रद्धाभक्त्यादिभिश्च इदं हूयमानं हविः सर्वेभ्यो देवेभ्यः यावदपेक्षितं तावत् प्रथते वर्धते इति दर्शपूर्णमासप्रकरणे तत्र धान्यं दृष्ट्वा वदति धान्यम सिद्धिनिः दे धान्यं नाम तत्र तण्डुलपिष्टमेव तत्र धान्यशब्देन व्यवह्रियते मूलशब्द मूलशब्दः कार्यपर्यायतया प्रयुज्यते धान्यमसिधिनिः देवान् हे प्रोडाशार्थम् आदीयमान पिष्टविशेष त्वं सर्वान् देवान् अत्र सम्प्रदानत्वेन स्वे ये ये वर्तन्ते तान् सर्वान् अपि तर्पय प्रीणय इति ये तत्र अस्य ब्राह्मणवाक्ये इदमुक्तमस्ति धान्यमसिधिनिः देवानित्याह एतस्य यजुषो वीर्येण यावदेका देवता कामयते यावदेका तावदाहुतिः प्रथते न हि तदस्ति यत्तावदेव स्यात् यावज्जुहोति यावज्जुहोति तावदेव इति न अयं विषयः न केवलं दैविक दैविके कर्मणि पैत्रीये कर्मणि अपि केचन अश्रद्धाळवः पृच्छन्ति एकवारं पितृभ्यः क्रियते चेदेकस्मिन् दिने ते तेषां मरणदिने सम्पूर्णे वत्सरे कथं तृप्तिर्भविष्यति तस्मादेव न करोमि इति यदि एवं प्रश्नः क्रियते तत्र मन्त्राः पर्यालोचनीयाः वर्तन्ते मम पिता यदि पृथिव्यां वर्तते केनचित् रूपेण अथवा अन्तरिक्षे वर्तते अथवा द्युलोके वर्तते मया इदानीं दीयमानं पिण् दीयमानः पिण्डविशेषः तस्य यावता संवत्सरपूर्तिपर्यन्तं तृप्ति जायेत तावता అత యావానగ్నిశ్చ పృథివీ చ తావత్యస్య మాత్ర తావతీంత ఏతాం మాత్ర దామి ఏమంచి పృథివీలోకే అగ్నిదేవత ద్వారా ఇదం దీయమాన ఇదం దీయమానం హవిః తేభ్య వర్షపూర్త్యర్థం యావత ఏన రూపేణ చే పరిణమయ్యే తృప్తిం జనయిష్యతి తథా కరోమీతి తు ప్రార్థనా వర్తతే ఏం ప్రార్థనాయా ఫలంతో భగవత అవశ్యం దీయతే ఏవ మనోభావనానుసారేణ ఫల ఫలం స్మృతౌ నిర్ణీతమస్తి పత్రం పుష్పం ఫలం తోయం భక్త భక్తి శబ్ద ఉపలక్షణం మంత్రోచ్చారణపూర్వకం ఇది తు వర్తతే ఏవ అమంత్ర ఆహుతిస్తావత్ నిష్ఫలా ఏవ భవతి ఇది చేత్ నిర్ణీతమస్తి మంత్రశబ్దే ఇదమేకం స్వారస్యం ఆధునికానాం తావత్ కశ్చన ప్రశ్న సర్వదా వరీవర్తి ఏతాదశ వేదోచ్చారణస్ కం ఋత్విగ్భి ಮನುಷ್ಯೈ ಮನಸ್ಥಿತಾ ಮಂತ್ರ ಕಂಠಸ್ಥೀಕೃತಾ ಮನುಷ್ಯದ್ವಾರ ಮನುಷ್ಯದ್ವಾರಾ ಏವ ಉಚ್ಚಾರ್ಯಂತೆ ಚೇತ್ ಪೂರ್ಣಂ ಫಲಂ ಯಚ್ಚಂತಿ ಅಥವಾ ಯಂತ್ರದ್ವಾರಾ ಸ್ವೀಕೃತ್ಯ ತೇಷಾಂ ಉಚ್ಚಾರಣೆ ಬಹುವಾರಂ ಉಚ್ಚಾರಣೆ ತಾದೃಶಂ ಫಲಂ ಭವತಿ ವಾ ಇದು ಪ್ರಶ್ನಃ ಉದೇತ್ಯವ ಯಂತ್ರದ್ವಾರಾ ಕರ್ತು ಶಕ್ಯತೆ ಪರಂತು ತತ್ರ ಏವಂ ಮಯಾ ಆಲೋಚಿತಮಸ್ತಿ तत्र श्रीचरणेषु अपि श्रीचरणेषु एव एवम् आलोचितमिति महास्वामिषु मया निवेदितं किम् आलोचितमित्युक्तौ तैत्रीय उपनिषदि पञ्चकोशाः अथवा चत्वारः कोशाः अन्नमयादेव निरूपितः तत्र मनोमयकोशे तस्य युजुरेव शिरः ऋग्दक्षिणः पक्षः सामोत्तरः पक्षः आदेश आत्मा अथर्वाङ्गिरसः पुच्छं प्रतिष्ठा అథర్వాంగిరస ప్రతిష్టాత్వైన నిర్ణయ వర్తతే ఇది కృత్వా అథర్వేదస్వ ప్రాధాన్యం అత్రి సూచితమస్తి తత్ర శంకర శంకరభగవత్పాదాచార్యై ప్రాణమయకోశే ఇదానీం నిరూపణం చేత్ సమీచీనం భవతి కుత వాయునా ఏవ శబ్దः నిష్పాద్యతే శబ్దరూపత్వాద్ వేదస్య యుక్తిర్నాస్తి మనోమయకోశే నిరూపణే తస్మాత్ తత్ర ఏవముక్తం అత ఏవ మానసో ఆవృత్తి విశేషేణ చోద్యతే యజ్ఞకృతుషు జప వాచిక మానసశ్చ జపో నామ పునఃపునః శబ్దానాం ఉచ్చారణం ఉచ్చారణం తు వాచా వ్యక్తతయా క్రియతే చేత్ వాచికం పరంతు మనో మనోవృత్యా మనోవృత్త్యావృత్త్యా శబ్దావృత్తిశ్చోద్యతే తస్మాత్ మనోనిష్టతయా ఎత్ర స్థాప్య అతయవ మన మత్వా మంతారం ఉచ్చారయితారంచ త్రాయ